పంతొమ్మిదవ అధ్యాయము ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దానిగుండా పోవుచుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెను కాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఇండుట వలన చూడలేకపోయెను అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జకయా త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసియున్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునెను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సణుగుకొనిరి జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నాస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడలా అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను వారు ఈ మాటలు వినుచుండగా తాను ఎరుషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి యొక్క ఉపమానము చెప్పాను ఏమనగా రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకుని మరలా రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి అతడా రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించినో తెలుసుకునుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యద్దకు పిలువమని మొదటివాడు మొదటివాడాయన ఎదుటికి వచ్చి అయ్యా నీ మీనా వలన పది మీనాలు లభించినని చెప్పగా అతడు భళా మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను అంతట రెండవ వాడు వచ్చి అయ్యా 你明了啊？